వన్నియలైదొక చోటను పన్నుగా కలసినది హృదయ పద్మం బనుచున్ ఎన్నుదురు జనులు ఎరుకందున్నాడని శృతులు పల్కూచున్నావే సుమ్మి తెలుసుటే వన్నేలన్నీయు మీరి ఉన్న వస్తువు జాడ ఎన్నాడెరుంగక ఎన్నో రీతుల పల్కూచున్నా విసుమీ తెలుసుటే మోక్షమన్నా వినోసుమి వన్యలు ఐదు ఒకచోటన పన్నుగ కలసినది హృదయ పద్మంబనచును ఎన్నుదురు జనులు ఎరుక అందున్నదని శృతులు పలుకుచున్న విషుణ్ణి తెలుసుటే మోక్షమన్నావి వినుసుమి వన్యలెన్నీయు మీరి ఉన్న వస్తువు జాడ ఎన్నడెరుంగక ఎన్నో రీతుల పలుకుచున్నవి సుమి తెలుసుటే మోక్షమన్నావి వినుసుమి